ఎదురు మాటలాడితి నీకు ఈ తప్పులు లోగును నీవు పదరగదగదు నీకు పంతములిచ్చిదిగావగదే మునుపేనే విన్నవించితిని విన అవధరించితివి నీవు వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు నను చూచి దేహి అంటే నాస్తి అనరాదు నీకు ఘనయాచకుడను నేను కడుదాతవు నీవు వెదకి నిను వేడుకొంటిని విచేసితివి మా ఇంటికి వదలదగదు నీ భక్తియొసగు నీవాడను పాయకుమనుచు పదిలంబుగా ముక్కిన చేతులు బలిమి కోయరాదు ఇదివో బంటను నేను ఏలిన వాడవు నీవు మరిగి నీ ముద్రలు మోచితిని మన్నించితి విటునను నీవు కరుణతోడనా అపరాధంబులు కడపు మనుచు ఇరవై నీ పేరు వెట్టితే నీయ కొనక పోరాదు నరమాతృడనే శ్రీవేంకటేశ నాయకుడవు నీవు